అధ్యాయము నాలుగు అని మరియు రణంబులందు తనకెదురులేని శౌర్యంబును లోకపాలకులనతిక్రమించు మహిమయును భువనత్రయ జయంబును హిరణ్యకశిపుండు గోరిన అతని తపంబునకు సంతోషించి దుర్లభంబులైన వరంబులన్నీయునిచ్చి కరుణించి విరించి ఇట్లనియే అన్నా కశ్యపపుత్ర దుర్లభములీయర్థంబులెవ్వారికిన్ మోదించి మోదించితిన్నీయడన్ నన్నున్ గోరిన వెల్లనిచ్చితి ప్రవీణత్వంబుతో బుద్ధిసంపన్నత్వంబుననుండుమీ सुमतिवै भद्रैकशीलुण्डवै అనీట్లమోఘంబులైన వరంబులిచ్చి దిటినందనుచేతంబూజితుండై అరవిందసంభవుండు బృందారక సందోహవంజమానుండగుచు నిజమందిరంబునకుంజనియే ఇవ్విధంబున నిలింపారాతి వర పరంపరల సంపాదించుకొని సోదరు జంపిన పగకై ఆదరమించుకొయులేకయసురేంద్రుడు కంజోదరుపై వైరము దుర్మాదరతుండగుచుజేసే మనుజాధీశ ఒకనాడు గంధర్వయూథంబు పరిమార్పు దివిజులనుకనాడు దెరలదోలు భుజగులను కనాడు భోగంబులకు బాపు గ్రహములను కనాడు గట్టివైచు ఒకనాడు యక్షులను గ్రతదండించునొకనాడు విహగుల నొడిసి పట్టు ఒకనాడు సిద్ధులనోడించి బంధించు మనుజులనొకనాడు మదములడచు కడిమినొకనాడు కిన్నరఖచర సాధ్యచారణ ప్రేతభూత పిశాచ వన్య సత్ కృత్వ విద్యాధరాదులసంహరించు దితితనూజుండు దుస్సహ తేజుడగుచూ అట్టళ్లతోడగోటలు కట్టలు కంగూల ద్రోచి క్రవ్యాదులతో జుట్టు విడిసి దిక్పాలుర గొనియనతడు బలమునధిపా कृशलैः सम्प्रापितदुर्दशलैः सर्वङ्कषोऽग्रदैतेयाज्ञावशलै నిశలును దినములు దిశలెల్లనుగట్టువడియదీనతననఘా మరియు నద్దానవేంద్రుండు విద్రుమసోపానంబులును మరకటమణిమయ ప్రదేశంబులును వైడూర్యరత్నస్తంభసముదయంబులును చంద్రికాసన్నిభస్ఫటికసంఘటితగుడ్యంబులును పద్మరాగపీఠకనకవాటగేహళీవిటంకవాతాయనంబులును విలంబమానముక్తాఫలదామవితానశోభితధవళపర్యంకంబులును వివిధ విచిత్ర విచిత్రవిమానంబులును నిరంతరసురభికుసుమఫలభరితపాదపమహోద్యానంబులును హేమారవిందసౌగంధికబంధురసరోవరంబులును రమణీయరత్నప్రాసాదవిశేషంబులును మనోహర పరిమళశీతలమందమారుతంబులును మృదు మధుర నినద కీర కోకిల కుల కులాహలంబులును కలిగి విశ్వకర్మ నిర్మితంబై త్రైలోక్యరాజ్యలక్ష్మీ శోభితంబైన మహేంద్రభవనంబు సొచ్చి దితిపుత్రుండు జగత్ त्रयैकविभुडै देवेन्द्रसिंहासनुद्धतुडैयुण्ड हर आच्युताम्बुजभवुदपङ्गभीतिम् तक्किनयच्छकिन्नरमरुद्गन्धर्व सिद्धादुलानतुलैकानुकलिचिकुल्तु रतनिन् नानाप्रकारम्बुलन् ఏ దిక్పాలురదూచి నేడలుగునో ఏ దేవు బంధించునో ఏ దిగ్భాగము మీద దాడిచనునో ఏ ప్రాణులంజంపునో ఈ దైత్యేశ్వరుడంచునొండొరులు దారింద్రాదులాస్థాన భూవేదిన్ మెల్లన నిక్కి చూతురు భయావిర్భూతరోమాంచులై కోలాహలముమాని కొలువుడు సురలార తలగి దీవింపుడు తపసులార ఫణులి తకుడు నిక్కి పన్నగేంద్రములార ప్రణతులైచనుడు దిక్పాలులార గానంబుసేయుడు గంధర్వవరులార సందడిబడకుడు సాధ్యులార ఆడుడు నృత్యంబులప్సరోజనులార చేరికమృక్కుడు సిద్ధులార లీలోద్యానలతానివాసములలో లీలావతీయుక్తుడై హాలాపానవివర్ధమానమదలోలావృత్తతామ్రాక్షుడై కేళిందేలగనేను దుంబురుడు సంగీత ప్రసంగంబులన్ సంగీతప్రసంగంబులన్ వాలాయంబుగరంగజేయుదుము देवद्वेषिनुर्वीश्वरा యాగములు బుధులు ధరణీ భాగములంజేయుచుండవరతించి హవిర్భాగములు దానగైకొను पडुदैच्युडमरसङ्घम्बुनकुन् सकलमहाद्वीपसहितविश्वम्भरास्थलिनिदुन्नकपण्डुसस्यचयम् कामधेन्वादुलकरणिनत्थुलुगोरु కోర్కులుగగనంబు కురియుచుండు వననిధులేడును వాహినీ సందోహములును వీచులరత్నములు వహించు ఉర్వీరుహంబులునొక్కకాలంబుననఖిలత్తు గుణములనతిశయిల్లు అంబు సంపూరితద్రోణులగుచునొప్పు పర్వతంబులు సకల దిక్పాల వివిధ గుణములెల్లను దాని కై కొనుచు దైత్య విభుడు త్రైలోక్యరాజ్య సంవృద్ధినుండ ఇట్లు సకల దిక్కులు నిర్జించి లోకైకనాయకుండై తన ఇచ్ఛాప్రకారంబుననింద్రియ సుఖంబులనుభవింపుచుందనియక శాస్త్రమార్గంబునతిక్రమించి విరించివరజనిత దుర్వారగర్వాతిరేకంబున సురవైరియ ఐశ్వర్యవంతుండై పెద్ద కాలంబు ఎన్నడు మాకు దిక్కుగలరెన్నడు దైత్యుని బాధమాను మేమెన్నడు వృద్ధి బొందగలమెవ్వడు రక్షకుడంచు దేవతా కిన్నర సిద్ధసాధ్యమునిఖేచరనాయకులాశ్రయించిరి ఆపన్నగతల్పు భూరిభవబంధవిమోచను పద్మలోచను ఇట్లు దానవేంద్రునియుగ్రదండంబునకు విర్రచి అనన్యశరణ్యురై రహస్యంబుననందరుంగూడీకొని కడనున్నవాడు జగదీశ్వరుడాత్మమయుండు కడికే గిశాంతులు మునీషులు భిక్షులు రారు క్రమ్మరన్ దిక్కులకెల్లనెక్కుడు తుదింజుర దిక్కగునట్టి దిక్కుకున్ మొక్కెద మేము హస్తయుగముల్ముకుళిన్ కిమదీయరక్షకున్ అని మరియున ఆహార నిద్రలు మాని చిత్తంబులు పరాయత్తంబులు గానీక సమాహిత బుద్ధులై భగవంతుండును మహాపురుషుండు మహాత్ముండును విశుద్ధజ్ఞానానందమయుండునైన హృషీకేశునకు నమస్కరించుచున్న ఎడ మేఘరవసమాన గంభీర నినదంబున దిశలు మ్రోయించుచు సాధులకున భయంబు గావింపుచు దృశ్యమానుండునుగాక పరమేశ్వరుండైన హరి ఇట్లనియే அபயமுஞ்சந்தகுடைய నిర్జరవరుల్భద్రంబుమీకయ్యడిన్ జయమున్ లాభము ప్రాప్తిన కిమత్సందర్శనప్రాప్తిన వ్యయమైచేరు ఎరుంగుదుందితి సుతవ్యాపారభాషా విపర్యయమున్ కాలముగూడజం పెద జనుం जनुन्दन्दाकमीत्रोवलन् శుద్ధసాధులందు సురలందు శ్రుతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవియందుదలగినాయందు వాడెన్నడలుగు నాడి హింసజందు కన్న కొడుకు నిర్వైరుడనక ప్రహ్లాదుని వాడెన్నడు రోషంబుననాపన్నతనొందించు నాడే పట్టి వధింతున్ వేధోదత్తవరప్రసాదగరిమన్వీడింతవాడైమి ముంబాధం బెట్టు పట్టుచునున్నవాడని మదిన్ భావింతు భావించినే సాధింపందరిగాదుగావున కడున్ సైరించితిన్ మీదటన్ సాధింతున్ సురలార నేడు సనుడా శంకింపమీకేటికిన్ ప్రమీకేటికిన్ అనీట్లు దనుజమర్దనుండు నిర్దేశించిన నిలింపులు గుంపులు గొని మృక్కి రక్కసుండు మ్రక్కుట నిక్కంబని తమ తమ దిక్కులంజనిరి హిరణ్యకశిపునకు విచిత్ర చరిత్రులు నలువురు ఉద్భవించిరి అందు प्रह्लादचरित्र సమహితత్వంబున జరుగువాడు పెద్దల బుడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్లు సేయువాడు లడ్డంబైన మాతృభావనసేసి మాతృభావనశేషిమరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావజింతించువాడు సములయడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువులదలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప మరియును ఆకారజన్మ విద్యార్థవరిష్ఠుడై గర్వసంస్తంభసంగతుడుగాడు विविधमहानेकविषयसम्पन्नुडैपञ्चेन्द्रियमुलचेबट्टुवडु भव्यवयोबलप्राभवोपेतुडै कामरोषादुलग्रन्तुकोनडू कामिनीप्रमुखभोगमुलिन्निगलिगिन व्यसनसंसक्तिनावङ्कबोडु విశ్వమందుగన్న విన్నయర్థములందు వస్తుదృష్టిజేసి వాంఛయిడడు ధరణినాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచు సద్గుణంబులెల్ల సంఘంబులైవచ్చియసురరాజతనయునందు నిలిచి పాసిచనవు విష్ణుబాయని విధమున నెమ్మిదగిలియుండు నిర్మలాత్మ भगवारेण सुरेन्दुलुन् सफललो प्रह्लादसङ्काशुलन् सुगुणोपेतुलनिन्दुमे मेरुगमंसुन् वृत्तबन्धम्बुलम् बुगडम् जोत्तुरुसत्कवीन्दुलक्रियन् भुनाथ मी बोटिसद्भगवद्भक्तुलुदैत्यराजतनयुन् पाटिञ्चिकीर्ति భూనాథ మీ బోటి సద్భగవద్భక్తులు దైత్యరాజతనయున్ పాటించి కీర్తి తింపరే గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు గలవు గురుకాలమునన్ గణుతింపన శక్యంబులు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికిన్ ఇట్లు సద్గుణగరిష్ఠుండైన ప్రహ్లాదుండు భగవంతుండైన వాసుదేవునియందు సహజ సంబద్ధమాన నిరంతర ధ్యానరతుండై శ్రీవల్లభుడుదన్ను జేరిన ఎట్లైన జలికాండ్రనెవ్వరి జేరమరసు అసురారిదనమ్రోలనాడిన ఎట్లైన నసురబాలురతోడనాడమరచు భక్తవత్సలుడు సంభాషించినట్లైన పరభాషల కుమారు పలుకమరచు సురవంద్యుదనలోనజూచినయట్లైన జొక్కి సమస్తంబుజుడమరచు హరిపదాంభోజయుగచింతనామృతమున నంతరంగంబు నిండినట్లైన నతడు నిత్యపరిపూర్ణుడగుచునన్నియును మరచి జడతలేకయునుండును జడుని భంగి పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్ क्षिम् पुचुम् सन्ततश्रीनारायणपादपद्मयुगली चिन्तामृतास्वादसन्धानुण्डैमरचिन् सुरारिसुतुडेतद्विश्वमुन् भूवरा వైకుంఠచింతావివర్జితచేష్టుడైయొక్కడునేడుచునొక్కచోట అశ్రాంతహరిభావనారూఢచిత్తుడై ఉద్ధతుడై పాడునొక్కచోట విష్ణుడింతియ కాని వేరొండు లేదని ఒత్తిలి నగుచుండునొక్కచోట నళినాక్షుడను నిధానముగంటి నేడని ఉబ్బిగంతులు వైచునొక్కచోట పలుపునొక్కచోట వరమేషు వేషవు వ్రణయ హర్షజనిత బాష్పసలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్కచోట నిలిచి ఊరకుండు ఇట్లు పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ చరణారవింద సేవాతిరేకంబున నఖర్వ నిర్వాణభావంబు విస్తరింపుచునప్పటప్పటికి దుర్జన సంసర్గ నిమిత్తంబు నందన చిత్తంబ న్యాయత్తంబుగానీక నిజాయత్తంబు సేయుచు నప్రమత్తుండును సంసార నివృత్తుండును బుధజన విధేయుండును మహాభాగధేయుండును సుగుణమణిగణ గరిష్ఠుండును పరమభాగవతశ్రేష్ఠుండును కర్మబంధలతాలవిత్రుండును పవిత్రుండునూనైన పుత్రుయందు విరోధించి సురవిరోధి అనుకంపలేక బంపే అని పలికిన నారదునకు ధర్మదుండిట్లనియే ఇచ్చిన నేరకున్న జనకుల్పోషింతురెల్లప్పుడున్ మిత్రత్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతురేశత్రుత్వంబుదలంపరు ఎట్టి ఎడనా సౌజన్యరత్నాకరున్ పుత్రున్ లోకపవిత్రు తండ్రి నెగులుం బొందింపనెట్లోర్ వచ్చెను బాలుబ్రభావిశాలు హరిపాదపయోరుహచింతనక్రియాలోలు నృపాళు సాధుగురులోకవదానతపాలు నిర్మలశ్రీలు సమస్తసభ్యనుతశీలు నదేల తండ్రి వడిజంపగబంపె మునీంద్ర సిప్పవే